కీర్తన నాలుగు వందల యాభై మూడు పరమపురుషహరి పరమ పరాత్పర పరరిపు భంజన పరిపూర్ణ నమో కమలాపతి కమలనాభ కమలాసన వంద్య కమలహితానంత కోటి ఘన సముదయ తేజ కమలామల పత్రనేత్ర కమల వైరివర్ణగాత్ర కమలషట్కయోగీశ్వర హృదయం తేహం నమో నమో జలనిధి మథన జలనిధి బంధన జలధి మధ్యశయనా జలధియంతర విహార మచ్చ కచ్చపయవతారా జలనిధి జామాత జలనిధి శోషణ జలనిధి సప్తక గమన జలనిధి కారుణ్యా నమోతేఘం జలనిధి గంభీరా నమో నమో నగధర నగరిపు వందితన్ నగచిరయూథపనాథ నగపారిజాతహర సారసపన్నగపతి రాజశయనా నగకుల విజయ శ్రీవేంకట నగనాయక భక్త విధేయ నగధీరాతేఘం సర్వేశ్వర నారాయణ నమో నమో